క్షీరసాగరుడు చెప్పుకోదగ్గ రత్నాల అందెను అర్పించాడు మాతామహుడైన హిమవంతుడు దివ్యాభరణాలని పట్టుబట్టలని పెట్టాడు గరుత్మంతుడు తన కొడుకైన చిత్రబర్హనుడిని వాహనంగా బహూకరించాడు అరుణుడు తామ్రచూడం అనే కోడిని సమర్పించాడు అందరిచ్చినవి చూసి పార్వతి చిరునవ్వు నవ్వి కొడుకును దీవించింది ఆ దీవెనతోనే అనుపమానమైన ఐశ్వర్యము చిరంజీవిత్వము కూడా సిద్ధింపజేసింది లక్ష్మీదేవి వచ్చింది సంపదల తల్లి కదా వివిధ సంపదలనిచ్చింది చాలా అందమైన కంఠాహారము కూడా ఇచ్చింది సావిత్రీదేవి సిద్ధ విద్యలను గ్రహించింది ఇతరత్రా ఉన్న దేవతా స్త్రీలంతా ఎవరెవరి అధీనాలలో ఉన్నవి వారిచ్చారు ఆ మహానంద సమయంలో నిత్యానందుడైన శివుడు మొత్తం దేవతలందరినీ ఉద్దేశించి నా బిడ్డ నా ఇంటికి చేరిన శుభవేళ పురస్కరించుకుని మీకేం కావాలో కోరుకోండి ఇచ్చేస్తాను అన్నాడు అలా అనడం ఆలస్యంగా కుమారుణ్ణి పంపించు తారకాసురుణ్ణి చంపించు మమ్మల్ని రాక్షస యాతల నుంచి తప్పించు అని అడిగేశారు దేవతలు తారకాసుర సంహారణార్థం శివుడు కుమారుణ్ణి ప్రేరేపించాడు విష్ణువు యొక్క ఆధ్వర్యంలో దేవతలకు సర్వాధికారిగా కుమారుణ్ణి అభిషేకించారు చతుర్ముఖుణ్ణి వేద పఠనంతో పంచముఖుడి ఆశీస్సులతో తారకుడిపై దండెత్తాడు షణ్ముఖుడు తారక సంహారము అభూతపూర్వమైన యుద్ధం జరిగింది దేవదానవుల నడుమ దుమ్మీలు కుమ్ములాటలు వాటి దోవన అవి సాగుతుండగా ఇటు ద్వంద్వ యుద్ధాలలో తారకాసుర వీరభద్రులు తలబడ్డారు రెచ్చిపోయాడు వీరభద్రుడు తారకాసురుణ్ణి చంపేస్తానన్నాడు ఆయన గర్జనకి దేవదానవులంతా గడగడలాడిపోయారు బ్రహ్మదేవుడు వచ్చాడు ఆ శివుడు ఒకడు నువ్వొకడివి నీ తనయుడైన కార్తికేయుడు ఒకడు మీ ముగ్గురికి ముగ్గురే అజేయులు స్థిర సంకల్పులేను వర యంత్ర తంత్ర మంత్ర జప తపాదులు మిమ్మల్ని ఏమీ చేయలేవు కానీ తారకుడికి వరం ఇచ్చిన వాణ్ణి నేను ఇప్పుడు వాణ్ణి నువ్వు చంపేస్తే నా పరువు పోతుంది పైగా ఇంత కష్టపడి పార్వతీ కళ్యాణము చేసి కుమారుణ్ణి కన్నది దేనికి అంటూ అనేక రకాల బోధించాడు ఆ వాదోపవాదాల మధ్యలో వచ్చాడు విష్ణువు సరాసరి తారకాసురుడితో తలపడ్డాడు తారకాసుర తక్ష వాహనులిద్దరును కూడా చెరోసారి మూర్చపోయారు విష్ణువు మూర్చిల్లడం చూసిన వీరభద్రుడు మళ్ళా సంబరం మొదలుపెట్టాడు ఆపాడు ఆగ్నేయుడు ఆగవయ్యా అన్నయ్య లబ్ధ ప్రతిష్ఠుడివి నువ్వు నీ అంతటి వాడి తమ్ముణ్ణి కాస్త నన్ను కూడా పేరు తెచ్చుకొని అన్నట్లుగా ఉంది ఆ పద్ధతి చిరునవ్వు నవ్వుతూనే చిచ్చర పిడుగులా తాకాడు తారకాసురుణ్ణి అతిలోక భయంకరంగా సాగింది యుద్ధం లెక్క పెట్టలేనంత మంది మహాయోధులు కూడా పడిపోయి ఆ స్కంద తారకుల యుద్ధమును చూడసాగారు అందరి యుద్ధాలు ఉపశమించాయి అటు దానవాధిపతి ఇటు దేవాధిపతి యుద్ధం చేస్తున్నారు కుమారుడి దెబ్బకి తారకుడు మూర్ఛపోయాడు గొప్ప కలకలం లేచింది అయితేనేం తారకుడు మళ్లీ కోలుకున్నాడు అతడు కుమారుణ్ణి వేధించాడు దాంతో స్కందుడు మూర్చిల్లాడు మళ్ళా గోల చెలరేగబోయింది హాహాకారాలు చెలరేగే లోపలే తేరుకున్నాడు కుమారుడు తన శక్తి నందుకున్నాడు తల్లిదండ్రులైన శివ పార్వతుల్ని స్మరించాడు వైరి మారకమైన వేలాయుధముతో ఒక్క వ్రేటు వేశాడు రాక్షసుణ్ణి అంతే తారకుడు హరించిపోయాడు కుమార ప్రభ సృష్టి అంతటా తేజరిల్ల సాగింది సకల లోకాల దివ్యత్వమే వెళ్ళి విరిసింది విజయోత్సవాలతో కార్తికేయుడు కైలాసమును చేరుకున్నాడు శివ పార్వతులకు నమస్కరించి వారి ఆశీస్సులను అందుకుని సర్వ జగత్తును సంతోషముతో ఓలలాడించాడు బాణ ప్రళంబాదులను వధించుట ఈ తారకాసుర సంహార శుభవార్త క్రౌంచుడు అనే పర్వతరాజుకు తెలిసింది అతడు చాలా కాలంగా బాణుడు అనే రాక్షసుడి వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నాడు కుమారుడు తప్ప మరెవ్వరును తనను రక్షింపలేరని నిశ్చయించుకుని సరాసరి ఆయననే శరణు కోరాడు బాణుడి దౌష్ట్యాలు ఏకరువు పెట్టాడు కరుణించాడు కార్తికేయుడు తక్షణమే తన శక్తిని శివస్మరణంతో అభిమంత్రించి బాణుడిపైకి పంపాడు ఆ శక్తి రివ్వున వెళ్ళి బాణుని దగ్ధము చేసి తిరిగి వచ్చి శరవణుడి కరాన్ని అలంకరించింది ఆ సందర్భంగా కుమారస్వామి మూడు శివలింగాలను ప్రతిష్ఠించాడు ప్రతిజ్ఞేశ్వర కపాలేశ్వర కుమారేశ్వర లింగాలు అనే ఆ త్రిలింగ ప్రతిష్టాత్మక సమయంలోనే తారక బాణాసురులను గెలిచిన చిహ్నంగా ఒక జయ స్తంభాన్ని నాటించి ఆ స్తంభ సమీపాన స్తంభేశ్వరుడు అనే పేరుగల మరో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు కుమారుడు విష్ణువాది దేవతలు కూడా తలా ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు లింగాలతో ఆ ప్రాంతమంతా పవిత్రమైపోయింది అదే సమయంలో ఆదిశేషుడి కుమారుడైన కుముదుడు వచ్చి కుమారస్వామిని శరణు కోరాడు తారకాసుర సంహార వేళ ప్రాణభీతితో పారిపోయిన ప్రరంభుడు అనేవాడు పాతాళం చేరాడు ఆ లోకములో నివసించే మమ్మల్ని నువ్వే రక్షించాలి అని ప్రార్థించాడు సరేనన్నాడు స్కందుడు ప్రలంబుణ్ణి లక్ష్యం చేశాడు ఉన్న చోటు నుంచే తన శక్తిని ప్రయోగించాడు అమిత వేగంతో ప్రలంబుణ్ణి సంహరించి వెనుదిరిగి వచ్చి స్వామిని ఆశ్రయించింది కుముదుడు అర్ముగుణ్ణి స్తుతించి వెళ్ళిపోయాడు ఇలా తారక బాణ ప్రళంబులనే ముగ్గురు రాక్షసులను వధించి ధర్మస్థాపన చేశాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు తనను స్తోత్రించిన దేవతలకు వరాలనిచ్చాడు శంకరుని విశిష్ట లింగ స్వరూపాలుగా పేరు కలుగుతుంది కర్మిష్ఠులు జ్ఞానులు తాపసులు మిమ్మల్ని ఎల్లవేళలా కొనియాడతారు అని పర్వతాలను అనుగ్రహించాడు హిమాలయాలలో గాని తత్సమీపాలలో గాని తపస్సు చేసేవారికి త్వరలోనే సిద్ధి కలగాలని శాసించాడు అనంతరము సర్వదేవతా సమేతముగా సాంబ శివుణ్ణి దర్శించాడు గణపతి ఆవిర్భావము ఆ తరువాత ఒకనాడు పార్వతీదేవి స్నానము చేస్తుండగా శివుడు హఠాత్తుగా లోనికి ప్రవేశించాడు అందువల్ల అమ్మవారు సిగ్గుపడ్డారు స్నానాన్ని అర్ధాంతరంగా ఆపేసి హడావిడిగా అంతఃపురంలోనికి పారిపోయారు